నా గతం చేయటువంటి మా వంశస్థుడైన పురోగములతో సాంగత్యం చేసావు కనుక నీవు నాకు తల్లి అంటే వాయువర్తం నీకే కానీ మాకు లేవయ్యా ఈ దేవలోకముందు తండ్రి కుమారుడు బావవర్తుడు అందరూ పడతారు అందరూ సమానమే మాకు ఇది భోగలోకం కాదు కర్మలోకం కాదు సమానమే తల్లి నీకు చెప్పుకుంటే నాకు నిర్గుణోపవాసని కనుక నాకు తల్లివే అంటే ఈ సౌభాగ్యం నీకు తీసుకో ఉందేమో నాకు తక్కువ గమ్మని నాకు రాముడిని కూడా ప్రవేశించున్నారు సభ దేవతలతో అర్జునుడు పిలిపించి అర్జున జగత్తునందు నీకు క్షతప్రయత్నుడు లేడయ్యా లేడు నీ యొక్క గొప్పతనాన్ని విద్యా కనుక నీకు ఈ యొక్క నపురుస్తత్వం ఉన్నది ఆ విరాటుని యొక్క కొలువు సంవత్సరం ఉన్న వర్గాల వాసం అసమాక్షరం నీకు తర్వాత ఉన్నదు నేను తీర్మానం చేసుకోవటానండి దేవేంద్రుడు వరవించాలయ్యా నాకు కనుక నిన్నటితో వెళ్ళిపోయింది నాకు లేనిక స్వామి సకల రాజకి తీర్థ సకలిత పాదుడై తన రాము ధర్మనందరుని ఎందు సమర్థమైనటువంటి యొక్క రాజుల యొక్క గీతముల చేత అనేక రకములుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి బాధములు కలిగినటువంటి సంపదవుతుంది ఆ మూలాదులు గోవర్ధను జలము పెంచిన దీపునందు ఆ దీమునందు తప్పులు సాదేవుని మేము చేసినటువంటి యొక్క తప్పులు ఎన్నో ఆ అర్ధోత్సవంలో మహత్తరమైనటువంటి గిట్టుకంటినటువంటి యొక్క ఆ ద్రౌపదమ్మ వారిని ఏకమైనటువంటి అనవాళ్ళు మాట్లాడినా నేను మా పాపం ఎలా పంపుతాను అంటే ఏం పాపం అది చెప్పాట జగత్తులో ఎవరు గొప్పవారు తెలుసుకోవాలి మరి ఎట్లా జరుగుతుంది మురికి ఇంట్లో ఉంటుంటే ఎట్లా పెద్దవారి అందరికీ పెద్ద పెద్దవారి ప్రభుత్వం చేస్తే అంతా వచ్చారు పెద్ద సభ జరుగుతూ ఉన్నాయి ఎవరు గొప్పవారు జగత్తులో అంటే పూజేరుని ఇచ్చిందట ఏంటయా ఇంత మాత్రం తెలియదా సమర్థమైనటువంటి జీవకోటిని భరించేది నేను సత్యములు పండింపు పండించేది నేను నదుల్ని సంవత్సరములు యావత్తు కూడా మోసేది ఏదైతే నాకన్నా ఇంకా గొప్పవారు ఎవరు ఇంత మాత్రం తెలియదు మీకు కనుక రచయిత పోతున్నట్టు అనగా భూదేవి గొప్పది రాయబోతున్నా ఆడి చేతులు ఇచ్చారు ఆయో పూజలు గొప్పదా నా యొక్క సహస్ర ఫలముల మీద ఒకనొక ఫలము మీద ఆవగిందంతా ఈ భూమి ఏంటి ఒక్క ఫలం మీద ఆవగించంత ఈ భూమి నాకు అట్లాంటి నన్ను వదిలిపెట్టి భూదేవి పోతేగా చాలు కానీ ఊరుకున్నాయా ఆదిశేవుడు ఆదిశేవుడుగా సాంకూర్తి వాళ్ళు లేచారట నా మెడలో ఆనమైతే ఆ చూసుకుంటా తల చూసుకుంటా ఎగుబడిచేటి వాడుతుంటే ఓ పోలమాల నాకు అట్లాంటి ఆదిశేవుడు గొప్పవాడా నేను ఆ, నిజమే ఆదిశేవుడే సాంబువాడు సాంబువద్దు సాంబోతువాడా కైలాసం ఎత్తిందట ఈయన్ని ఈయన పెళ్ళాము పేర్చలు నందీశ్వరుడు బ్రహ్మేశ్వరుడు ఈయన వాహనములు అన్ని మోసేది ఏదైతే ఈయన గొప్పవాడయ్యా నేను అయింది నా పేరు పొందుతాడా కైలాసం గొప్పది అక్కడి నుంచి రామచంద్రుడు బయటకు వచ్చాడు ఈ వర్తమానం ఏమిటంటే కైలాసం కైలాసం ఎంత గొప్పదయ్యా ఒక్కసారి బట్టా ఆ ఇరువది చేతులతో బట్టి ఈ చదవది ముద్దు లేచింది బంతి లేచినట్టు లేచింది వెయ్యి సంవత్సరాలు పైకిస్తే గొప్పలు కూర్చున్నాను మరి కైలాసం గొప్పదా నేనా కైలాసం కైలాసం కదిలించిన వాడైతే రైట్ నిజమేమది ఆ రావణాసురుడు ప్రతాపలంకేశ్వరుడు రావణుడు అంటూ ఉన్నారట బాల్ చక్క వచ్చారట రావణుడ బాటను ముట్టి చతుర్ సముద్రంలో ముందుకొచ్చా అడుగు నా ఎదురుగా ఉన్నాడు అయిపోయా వాలి గొప్పవాడు రైట్ వాయ రాముని యొక్క ముఖబాణంతో తెచ్చండి పోవాలి కనుక ఆ రామచంద్ర స్వామి వారు గొప్పవారు మరి ఒప్పుకుంటారంట ఆనే వరకు ఆంజనేయ స్వామి ఇచ్చి అంతేనా ఈ సీతారాములు ఇద్దరు నా హృదయంలో ఉన్నారయ్యా చూడండి ఇప్పుడు మరి అదే రైట్ ನಾನು ಹೊತ್ತುನೇ ಇವತ್ತು ಬರುತ್ತೆ ಹನುಮೆ ಒಪ್ಪುವಾಗ ಏನೇನು ತಿರುಗಲೇನು ఎవరైతే ఆ సీతారాముని హృదయమునందు బంధించి ఉన్నారో వారే గొప్పవారు దీన్ని మనం చేసేసారు కనుక ఆ భగవద్భక్తులైన వారు సమానమైన వారు జగత్తులు అనుకోవారు అని జయ శ్రీమద్ కూడా ఆశిస్తుకున్నాట అర్జునుడు చూసి అదే అదే అదే అర్జునుడు వస్తూ ఉన్నాడే సమయభంగం అయిపోతూ ఉంది అని ఆ తాతగారిని గగ్గవేశాంత భీక్కుండి తాతగారు ఒక మ్లాన్ని పేరివాడు ఒక చెట్టు పేరువాడు వస్తూ ఉన్నాడే కేవలం తామసమో రెండవది తెలియదు కోపమే ప్రధానంగా తెలుసు పోతూ ఉన్నాడు ఏమైపోవాలని అంటే గ్రహించాడట తీర్పు గ్రహించి గురువు గారు ఏం చేయలేడు ఆ విరోధులని జయించడానికి మంచి సమయం ఘోరంగా చెప్పాడు ఆ ప్రదేశం యావత్తు దాటి వచ్చామో ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టుగా విరోధులను జయించవద్దు ఏమి ఆ సందేహం లేదు అన్నారట అంటే 천천히 아, 네, 뚜리로 도생각해고 위리 두고 멋두 좀 나도 생각해 I'm not a thing, I'm not a thing, I'm not a thing, I'm not a thing, ಇವರು ಇದು ಹೊಡೆಯುತ್ತೆ ನಾವು ಪಾಲ ಬರುತ್ತೆ ನೆನಪು ಹೋಗ್ಬೇಕ ಆಗುವ ನಾಟಕ ಅದೇ ಆ ಅರ್ಥಾಳ ನಾಟಕ ಹೇಳಿ ನಾನು ನಾನು నాకు యోగనాంగి కొలుకుంట మాను మాను నాకు యోగనా అని అనుకుంటూ ఉన్నాడేమో ముందు లోకములు జయించినటువంటి నేటి అర్జునుడు అర్జునుని యొక్క బాణములే అంతసాలు కాదు లేదు మోసం చేసి రాజ్యాన్ని అపహరించడానికి దేవోముడిని రాఘముడిని చావు అన్నారట ఆనే వరకు ఏ కనుళ్ళే దేవుడు తాగదనుకున్నావేమో లెంగు లెంగు నా ముందర పొంగు పొంగు పొంగు ధప్పలములకు ఆందోళన కన్నుడు పౌరుషమున్నే గతి పలికినావో இருக்கிறார் నీకు రాత్రిమై దాడి తీరతబోని మగటివే రాత్రిమై దాటి తీరతబోని మగటిని వాసనయంగా పొట్టుకంటే క్రీడాకిరాతమై కోర్ల కోలమునకు గాచి తనకి చిక్కిన లోచరుని కంటే ఖండోజ్జానంబుగా ఖండోజ్జ రాజు జనపతి మాననీయులు చెప్పి ఖండోజ్జానంబు గావనేదక తనకి చిక్కినది లోచన ఘోషయాత్ర దిక్కులు రాదు సెడబట్టి మాల మేదిన చెత్తసేను కంటే ఖండోద్యోగముగా నేరగ చిక్కువడి తన్న నిత్యర ప్రభుని కంటే ఎప్పుడైన వారు నేనతల్ని తోడా పొడుతు నొడుతు మనకు చెరతు చెట్టుగానే దగ్గర సోమయాజ యొక్క ఈ యొక్క పద్యమే చక్కగా నచ్చింది ఆ మొత్తం మీద పదహారు రాత్రిమై దాటి పీడట పోడి మగటిమి వాసనయంగా నవ్వులు కంటే ఆ రాత్రి పూట వస్తూ ఉండే ఆ వేష్టవైనగా మాట్లాడి యుద్ధరాజ్ఞి ఆ అంత్యయాత్రుడు చేత దగ్ధమై దగ్ధమే అవుతూ కాలిపోయి కిందపడి చేసినటువంటి యొక్క అంగారకుడిని కంటే వచ్చి వెనకి చిక్కిన పంచి రూపంతో పెట్టాడు ముఖాసుడు తీసుకొచ్చి ఆ పొట్టుబట్టి ఇద్దరు ఆ అర్జునుడితో పొట్టుబట్టి పైన పడ్డాట సాగుతున్నారు ఆ ప్రకారంగా ఓడిపోయినటువంటి యొక్క సాంపముద్దు వారి కంటే ఖండవోద్యో ఖండవోద్యానం పుగావ నేదగా ఎక్కువది తన్నది జనప్రభునికంటే ఆ ఉన్నది ఆ దేవేంద్రుడు ముప్పై మూడు కొత్త దేవతలు ఎంత వేసుకొచ్చి మరి అరవయో ఆవిడ తోట సప్త జప్పులు ఆడుకున్నాడు కళ్ళు ఉంది పై చెప్పుకొచ్చాడు తాత్యలు ఉన్నారట నిలబడి ఆయా నీ ఇష్టమా మేమున్నాంగా నీకే భయం ఆ మేఘాన్ని వదిలాడు సమర్థక వలాహములని ప్రళయకాలు పట్టలేటవి అవి ఉన్నాయిగా చేతిలో ఆయనకు మేఘములు కట్టిపోతేను పోస్తని మొత్తం అరవై అవునా కూడా కట్టేసా అంట అంప చెయ్య ఏ విద్యును పడకుండా ఎక్కడ పడుతుందో అన అయిపోయింది రోగా అగ్రహోత్రుడు దగ్గర చేశాడు సిగ్గువటి సన్న నిత్యర ప్రభుతి కంటే ఘోషయాత్రావిధి కురాతు తెరవట్టి మానవే విముచేటు కంటే ఆ దుర్యోధన తీసుకువెళ్లే సమయం నందు అర్జునునికి సంగీతం చెప్పిన వాడే చిత్రసేనుడు ఆ స్వర్గలోకం స్నేహమేనట ఏమండు ఎందుకు మా వదిలిపెట్టుకో వదిలిపెట్టం నీవెందుని కాంతయ్య నాకు బావ వదిలిపెట్టం అయితే ఎక్కడ పోతావు పోవాల్సిందని మొత్తం అవతు కట్టేసానంటే మానవుల చేత పై పోవడానికి వీలు లేకుండా ఆ యొక్క ఈ ఆత్మలో చేత ఏం చేస్తాడు ఊటులో చిక్కిన పురుగులు వాడిని దక్కుపోయాడు అర్జునా నీ వెలుకైనా వెలుకైనా తప్పకి నీ యొక్క ఆర్గనుక వీడు ఆ పరమ దుర్మార్గుడు మిమ్మల్ని అపహసించాలనే ఉద్దేశంతో వచ్చాడు వీడు ఈ దుర్యోధనుడు ఇది సహించలేక దేవేంద్రుడు మమ్మల్ని పట్టుకురామంటే తీసుకొస్తున్నా మీరేమో మమ్మల్ని చదివి వదిలిస్తారు ఇంకేం చెప్పేటట్టు అంటే దుర్యోధనుడు అంటాడు అట్లా అంటే నేల గుడి దొరకలేదు తిట్టనలు తోడతామంటే నాకు అట్లా ప్రాణం చచ్చిపోయిందయ్యా చదువుడా అంటాడు ఆ కప్పులన్నీ చెప్తూ ఉన్నాడుగా ఈ పరమదుర్మార్గుడు అట్లాంటి ఆలోచనతో వచ్చాడు ఈ దుర్యోధనుడు ఆ ప్రకారంగా వచ్చినటువంటి చంద్రశేరుని కంటే ఎప్పుడైన వారు నేను అర్జునుడితోడ నుడు కన్నా నేను యుద్ధం చేస్తాను అందుకన్నా గొప్పవాడైతే యుద్ధం చేస్తాను ఓడిపోతాను గెలుస్తాను అంటే మంచిది వినుము సోతపుత్రా రేకటుడా మనబోటులా తన్ని చెరచు మరుగుట నోరు చేతుగానే ఈ నోరు చెడిపోతురా కనుడా అదిగాక జాపిసేనికై పోయినప్పుడు నీ ఒప్పుడు నువ్వు కలవు నిజము గది ఆ ద్రౌపది అమ్మవారికి మనకి స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఆ అర్జునులు తల్లులు కాలిపోయినటువంటి రాజుల్లో నువ్వు కూడా నడవాలేవా ఆయన చదువులాడుతున్నారు ఏళ్ళ వస్తున్నారు అప్పుడు ఆ వ్యక్తులు వారు వచ్చి స్వామి ద్రోణాచార్య ఆ ధనుర్వేదము లొక్కవలను వేదము లొక్కవలను ధరించిన మీరెక్కడా ఏంటి యొక్క ఉద్దిష్టము గ్రహించిన మేకక్కడాన్నా మీరు ఒక ప్రక్కని వేదములు ఒక పక్క రసము ఉన్నటువంటి యొక్క మీరు అక్కడ ఈ వేయక కానీనుడు వాక్యం పులకేలాన్నా ఈ కరుడు మాటలు మీరు వెళ్ళడం వచ్చిన వాడు అన్నా త్రిలోక భయంకరుండైనా ఈ వచ్చేవాడు నాడే మూడు లోకములు భయపెట్టే యొక్క అర్జునుడు వచ్చేది కనుక మనమందరూ ఏకమై యుద్ధం చేస్తేనేయో అనుకుంటే మీరు మీరు కలహం పెట్టి ఇంకేముంది చక్కగా తలకాయలు నరికి వెళ్తాడు అంటే మరి ఏంటయా ఏమీ లేదు స్వామి సో మీ యొక్క వాక్యముల చేత నా కలంకం అవుతుంది తీరిపోయిందన్నమాట రోణుడు అయితే ఏం జరగాలి ఏమి లేదు దైవ మానుష భయంగా బలంబు కలిగిన అర్జునుడితో బలపు వరదు వాడున్నాడే వచ్చే వాడు దైవ మానుష బలం కలిగినటువంటి మహానుభావుడు అట్లాంటి వారితో యుద్ధం చేసి జయించాలంటే సాధ్యం కాదు కనుక సఖి యోగ్యం బలినా ఈ ఆవులను వదిలిపెట్టి పోతామన్నాడు అంటే ఒప్పుకోలేదన్నాడు దుర్యోధనుడు ఒప్పుకోపోతే ఏం జరగాలి ఏమీ లేదు ఆ అర్జునుడు నాడే పడ్డాడు అంటే ముందు వీళ్ళు నరుకుతాడు దుర్యోధనుడు కనుక ఆ కొంత సైన్యాతితో దుర్యోధనుడు ముందు వెళ్ళిపోవాలి కొంత సైన్యంతో గోవులు ఈ రెంటిని కాపాడుతూ మనం వెళ్తామన్నారట ఎవరో గురువు గారు ద్రోణాచార్యుడు ఆప్రదారుని విభజించి ఉండేవో ఆ రావరాజు దుర్యోధనుడు ఆ వెనుక గోగులు ఆ వెనుక యొక్క రచకులేవల ఉన్నీ కూడా బయలుదేరారట పాడుతూ ఇక ఈయన వచ్చాడు ఆ దండివాన్ని తీసుకొని ఆ రథం మీద కూర్చొని శ్రీ మెట్ల పాదక్షాలం చేసినావు ఆ భగవేశ్వరుని యొక్క పాదములు ధ్యానించే వరకు ఆ కళ్ళ పోయింది ఆ రోగం పోయి తన యొక్క అతి స్వరూపం వచ్చేసిందట ఆ కిరీటం వచ్చినప్పుడు కొందే సరస్సులకు ఆ పాంచి ఆ యొక్క ఆ శంఖం ఉన్నది దేవత అది వచ్చేసిందట దాన్ని తీసుకొని ఆ అగ్నిహోత్రుని నలించే వరకు ఆ పడగ ఆ కవిధ్వజం వచ్చి ఆ అత్యంత ఆ పైన తగులుతుంది ఈ సింహ ఇది చదువుతారే చదువుతారు రగించారు నువ్వు సాలు నేను తీసుకుంటా పదార్థం కావాల్సింది నీ యొక్క బాహువుల యొక్క ప్రాకారముల మధ్య ఉన్నట్లయితే నాకు ఇంకేం భయం స్వామి మూడు లోకం వచ్చినా నాకేం భయం లేదు కొత్త నేను అనేక కాలం ముందు చెప్పుకుంటూ ఉన్నా అర్జునుడికి ఎప్పుడైనా సరే సారథి చేస్తే గాని నా యొక్క కోడికి చేరదగా కదా అని అనుకుంటూ ఉండేవాడిను నేటి కాలానికి నాకు ఆ రథాన్ని తోలుతూ ఉన్నాడు ఉత్తరుడు తన యొక్క పండప మధ్య దేవత తమ్ముడు ఆ పడి వేయ వతైన నాట కొంటు ఉన్నారు ఉత్తరిలో ఆయక ఆ శేంగమదరే ఆ ఊ తిరపచక పర్గే వరకు పర్గే వరకు ఆ కపె స్వయం చేయబెwidetilde దారిపక్కి ప్రమేకిwidetildeనటువంటి ఫోటో పెట్టుల అవుతుబడళ్ళళ్ళేత నాలుగు పడ్డాయి ముందుకి ఆ తొట్లో ఉన్నాడే తోలుతూ ఉన్నాడు గుర్రాలని పొద్దనుడు ఎన్నడూ దక్షిణప్పు ఆ రెండు మూడు రోజులు నా దగ్గరగా పడ్డాట ఏ జ్ఞానం లేదు అత్తడి సవ్య సహజ రథమార్పిత సన్నిధి కోటి కాలికి నత్తరు మాన్పు మాన్పి ప్రబలమున ఆ అధికారి అత్యయుడు ఆ వాదలు వచ్చి లేపాటకు కావాలి లేపి ఆ వినాయకుడు ఆ వినాయకుడు ఆ వినాయకుడు ఎక్కడ వినాయకుడు నాయకత్వం ఎవరికి కొట్టి కొట్టి ఆ నీళ్ళని తలితే విరోచితయార్థమై అనత్యత్తం వచ్చిన ఎత్తులకు తొక్కునే ఏదయా కబడిపోయావు విరోధులు మరి ఎట్లా దొరుకుతారనుకున్నావు అంటే ఆ పుత్రుడు అంటాడు వింటిన అనేక వాక్యములు వీణులకి స్వామి అనేకమైన వాక్యములు మేఘములు పెడుతున్నావు నీ వంటి పరాక్రమాచిటువంటి భయంకరనకు నమ్ము అన్ని జలంబు శ్లోకము లేదు ఆ ఇలాంటి భూములు కానీ పని కానీ నా జగత్తులో జరగదు ఆ మరి మళ్ళీ పడుతూ ఉన్నా బహు పట్టమ పరిచయ అభిజాలు ఎట్లాగయ్యా కొద్దిగా సరేలే పని આવડતો ના હતા వెళ్ళిపోయింది పోయి కూర్చాడు రాజుడా పుత్రుడా వాడు మహాగర్వి రాజరాజు వెంపతుల్లా గోవులు ఒప్పుతూ ఉన్నాయి ముందు కనుక గోవులు మల్లయ్యాల ముందు పది రథాన్ని అని ఆ వెళ్ళే సమయమునందు ఆ తీర్థుల వారికి ద్రోణుడికి ఉపాధ్యాయుడికి నువ్వే ప్రమాణములు రెండేసి భాగములు చెవుల దగ్గర రెండు భాగములు పాదముల దగ్గర ఆయన చేస్తారు ఎందువల్ల పదమూడు సంవత్సరము వారు కలిశారు గురువులు కదా పెద్దవారు కనుక అంటే రోజు ఒళ్ళు పోయిపోయిందట ఏ తాతగారు అన్నాడు ఏంటయ్యా ఇటులో ఉండగా వాళ్ళదే గుణం